కీర్తన సంఖ్య ఐదు వందల నాలుగు కంటిమి గరుడా చలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు శ్రీనరసింహుడు కాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు దేవాది దేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు దైవ శిఖామణి అలచిన వారిని సేవలు బలికాచే విభుడితడు పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధకల్పకము వరగు శ్రీ వెంకటపతి తన దాసుల నరుదుగగాచే అనంతుడితడు